ఎరుక జడము అజడమీ జగమరయగా పరిపూర్ణమేమి అనరానిది ఆ ఎరుక జగముల స్థిరములు పరిపూర్ణము శాశ్వతపుదీ పాటించి కనరా కావారిండి పాటివి వినరా గురుముఖమున నరుడు గుర్తెరుగు తిరిగి పుట్టడు వాడు ఈ ధరపై మునపటి వలే పాటించి కనరా కావారెండు ఈ పాటివి వినరా ఎరుక జడము అజడము ఈ జగము అరయగా పరిపూర్ణము ఏమి అనరానిది ఆ ఎరుక జగములు అస్థిరములు పరిపూర్ణము శాశ్వతము ఇది పాటించి కనరా కావు ఆ రెండు ఈ పాటివి వినరా గురుముఖమున వీటిని ఏ నరుడు గుర్తెరుగునో తిరిగి పుట్టడు వాడు ఈ ధరపై మన వలె పాటించి కనరా కావు ఆ రెండు ఈ పాటివి వినరా ఇది పద విభజన